ఓం శ్రీ వేదాంత పంచదశి తృప్తి దీప ప్రకరణము నూట డెబ్భై నాలుగవ శ్లోకం నుండి చూడండి శ్లోకానికి అవతారిక నను ప్రపంచగోచరస్య మిథ్యాత్వ జ్ఞానస్య విషయ సత్యత్వ ఉపజీవిన భోగస్య చ పరస్పర విరోధాత్ మిథ్యాత్వ జ్ఞానే సతి కథం భోగసిద్ధి ఇత్యాశంక్య భోగస్య విషయ సత్యత్వ అపేక్ష అభావాత్ న ఇది పరిహరతి శిష్యుడు అథవా పూర్వపక్షి ఈ విధంగా శంక చేస్తున్నాడు ఏమనంటే స్వామీజీ ప్రపంచ గోచరస్య మిథ్యాత్వ జ్ఞానస్య ప్రపంచానికి సంబంధించినటువంటి మిథ్యాత్వ జ్ఞానమునకు జ్ఞాని ఏం చేశాడు జ్ఞానం కలిగిన తర్వాత ఈ జగత్తు మిథ్యా అని నిశ్చయం చేసుకున్నాడు మిథ్యాత్వ నిశ్చయం చేసుకున్నాడు ఈ మిథ్యాత్వానికి విషయం ఎవరు ప్రపంచం కావున ప్రపంచ గోచరస్య అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి మిథ్యాత్వ జ్ఞానస్య మిథ్యాత్వ జ్ఞానమునకు మరియు విషయ సత్యత్వ ఉపజీవిన భోగస్యత భోగం ఏదైతే ఉంటుందో సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కార భోగ ఉచ్యతే సుఖము కిమా దుఃఖము ఈ రెండిట్లో ఏ ఒక్కటి కూడా మనకు సాక్షాత్కారమైన అనుభవానికి వచ్చినా దానికి భోగం అంటాం ఈ భోగం ఏదైతే ఉందో అంటే విషయ సేవనం ద్వారా కలిగినటువంటి అనుభవం సుఖము అథవా దుఃఖం ఇది భోగం అనబడుతుంది ఈ నాకు విషయ సత్యత్వం యొక్క అపేక్ష ఉంది అంటాడు ఎవరు పూర్వపక్షి లేదా శిష్యుడు భోగం ఏదైతే ఉంటుందో అది విషయ సత్యత్వమును అపేక్షిస్తుంది అంటే విషయ సత్యత్వం పైన ఉపజీవ్యం అంటే విషయ సత్యత్వం పైన ఆధారపడి ఉండేటువంటిది భోగం ఇక్కడ ఉపజీవకము ఉపజీవ్యము అని రెండు శబ్దాలు మనకు శాస్త్రాల్లో వినపడతాయి వేదాంత పరిభాష అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది ధర్మరాజాధ్వరేంద్రుల వారు రచించినటువంటిది అందులో ఆ గ్రంథానికి మణిప్రభ శిఖామణి అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి టీకలు ఉన్నాయి చాలా గహనం ఉంటాయి టీకలు అవి అద్భుతమైనటువంటి టీకలు అక్కడ మణిప్రభలో ఈ విధంగా చెప్పబడింది ఉపజీవకత్వం అనంటే పరంపరయ సాక్షాద్వా కార్యత్వం మణిప్రభాయం అంటే ఉపజీవతి కారణ ఆశ్రితం భవతి ఇది విత్పత్తి ఉపజీవక శబ్ద కార్యపర ఈ ఉపజీవక శబ్దం ఏదైతే ఉందో ఉపజీవతి కారణ ఆశ్రితం భవతి ఇది ఉత్పత్తి ఉపజీవతి అనంటే కారణమును ఆశ్రయించుకొని ఉండేటువంటిది కారణమును ఆశ్రయించుకొని ఉండేది ఏది కార్యమే అందుకని ఉపజీవకం అనంటే కార్యము అని తెలుసుకోవాలి ఉపజీవ్యం అంటే పరంపరయా సాక్షాత్వా జనకత్వం లేదా ఉపజీవ్యతే కార్యేణ ఆశ్రీయతే ఇది వ్యుత్పత్తి ఉపజీవ్య శబ్ద కారణపర ఉపజీవ్య శబ్దం ఏదైతే ఉందో ఇది కారణపరం అంటాడు అంటే కారణము అంటాడు ఎట్లా ఎందుకనంటే ఉపజీవ్యతే కార్యేణ ఆశ్రీయతే ఉపజీవ్యతే అనంటే కారణ కార్యం చేత ఆశ్రయింపబడి ఉంటుంది కార్యంలో ఏముంటుంది కార్యాన్ని ఆశ్రయించుకుని కారణమే ఉంటుంది అందుకని కారణపర ఉపజీవ్య శబ్ద కారణపర ఇప్పుడు మనకేమని తెలిసింది ఉపజీవ్యము అంటే కారణము ఉపజీవకము అంటే కార్యము అని తెలుసుకోవాలి ఈ శబ్దాలకు అర్థం ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ విషయ సత్యత్వ ఉపజీవిన విషయ సత్యత్వము ఇది కారణము దాన్ని ఆశ్రయించుకొని కార్యమైనటువంటి భోగము ఉంటుంది అందువల్ల ఉపజీవి అయినటువంటి సత్యత్వము విషయ సత్యత్వము కార్యమైనటువంటి భోగమునకు హేతు కారణం అందుకని ఇక్కడ శంకాకారుని యొక్క అభిప్రాయం ఏమిటంటే మిథ్యాత్వ నిశ్చయ రూప ఏదైతే తత్వజ్ఞానం లేదా బ్రహ్మ విద్య అనండి ఈ తత్వజ్ఞానం ఏం చేస్తుంది ప్రపంచమును మిథ్యాత్వ నిశ్చయం చేస్తుంది అందుకని ప్రపంచ గోచరస్య మిథ్యాజ్ఞా మిథ్యాత్వ జ్ఞానస్య అన్నాడు ప్రపంచానికి సంబంధించిన మిథ్యాత్వ జ్ఞానము మరియు విషయ సత్యత్వం పైన ఆధారపడి ఉండేటువంటి భోగం ప్రారంధం భోగం ఇస్తుంది అని అన్నారు కదా ప్రారంధ భోగాన్ని అనుభవిస్తాడు జ్ఞాని అంటున్నాడు కదా ఇప్పుడు జ్ఞానిలో ఈ రెండు ఉన్నాయి తత్వజ్ఞానము ఉంది అని ప్రారంధ భోగం కూడా ఉంది అయితే ఈ రెండిటికి పరస్పర విరోధాత్ అన్నాడు ఇవి రెండు ఒకని ఎందు ఒకే కాలంలో ఉండుట ఇది విరోధం అంటాడు పరస్పర విరోధాత్ మిథ్యాత్వ జ్ఞానే సతి కథం భోగ సిద్ధి మరి ఇతనికి మిథ్యాత్వ జ్ఞానం అయినందువలన భోగం ఎలా కలుగుతుంది ఎందుకంటే పరస్పర విరోధములు కదా తత్వజ్ఞానము భోగము ఈ రెండు కూడా పరస్పర విరోధములు వధ్యఘాతక న్యాయం అంటారు వధ్యఘాతక న్యాయం అంటే వధ్యం అంటే చంపబడున్నది ఘాతకం అంటే చంపేది ఉదాహరణకు పిల్లి ఎలుక తీసుకోండి కదా వధ్యం ఏది ఎలుక ఘాతకం ఎవరు పిల్లి ఈ రెండు ఒకే చోట ఉండగలవా చెప్పండి పిల్లి ఉంటే ఎలుకలు ఉండవు ఎలుకలు ఉన్నాయంటే పిల్లి లేదని తెలుసుకోవాలి కదా ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఎందుకు పరస్పర విరోధములు కాబట్టి ఒకదానికొకటి విరోధి కాబట్టి అవి ఒకచోట ఉండవు అట్లే ఇక్కడ తత్వజ్ఞానము మరియు ప్రారంధ రూప భోగము ఈ రెండు పరస్పర విరోధములు కావున ఈ ఒకే జ్ఞాని ఎందు ఒకే కాలం లోపల ఉండవు అని శంక చేస్తూ మరి ఎప్పుడైతే పరస్పర విరుద్ధంలో అప్పుడు ఈ తత్వజ్ఞానికి భోగం ఎలా సంభవిస్తుంది చెప్పండి అని ఈ విధంగా శంక చేస్తున్నాడు దానికి సమాధానం చెప్తున్నాడు భోగస్య విషయ సత్యత్వ అపేక్ష అభావాత్ నాయనా నువ్వు శంక చేస్తున్నావు కానీ కొంచెం విచారం చేయి నాయన అంటాడు ఎందుకంటే ఈ భోగము విషయం యొక్క సత్యత్వంను అపేక్షించదు అంటే విషయం సత్యమే ఉండాలి అని నియమం లేదు భోగం నాకు విషయం మిథ్యా ఉంటే కూడా భోగం అనుభవించగలము ఉదాహరణకు స్వప్నంలో అనేక భోగాలు అనుభవిస్తాడా లేదా జీవుడు అందరికి అనుభవం ఉంది కదా నిత్యానుభవమే కదా అందులో ఎవరికి సంశయం అయితే లేదు కదా ఆ స్వప్నం ఎట్లుంటుందో స్వామీజీ మాకు తెలియదు అంట అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా అందరికి అనుభవం ఉంది కదా మరి ఆ స్వప్నం లోపల అనేక విధమైన భోగాలు అనుభవిస్తాడు కదా సుఖమో కిమో దుఃఖమో ఏదో ఒకటి అనుభవిస్తాడు కదా అప్పుడు ఆ భోగము ఏదైతే ఉందో అక్కడ విషయాల యొక్క సత్యత్వాన్ని అపేక్షిస్తుందా అక్కడ విషయాలు ఎట్లా ఉన్నాయి మిథ్యా ఉన్నాయి ప్రాతిభాషికములు ఉన్నాయి అయినా కానీ భోగం కలుగుతుందా లేదా కలుగుతుంది అందుకని భోగమునకు విషయం యొక్క సత్యత్వ అపేక్ష లేదు అందుకని తత్వజ్ఞానికి తత్వజ్ఞానము ఉన్నది ఏమంటే తత్వ స్మరణ ఉంది అహం బ్రహ్మాస్మి బ్రహ్మ ఇవాహమస్మి అనేటువంటి దేహాది సంఘాతం కంటే విలక్షణంగా నేనున్నాననేటువంటి తత్వ అనుస్మరణం కూడా ఉంది మరియు దాని వెను వెంటనే భోగం కూడా ఉంది ప్రారంభం దాని భోగం అది ఇస్తూనే ఉంది భోగం కూడా ఉంది అందుకని ఏం విరోధం లేదు కావున భోగమునకు విషయం యొక్క సత్యత్వం యొక్క అపేక్ష లేదు అని ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు నూట డెబ్బై నాలుగవ శ్లోకం చదవండి ఇంద్రజాలమిదం ద్వైతం అచింత్యరచనాత్వత ఇత్యవిస్మరతో హాని కావా ప్రారబ్ధభోగత ఇదం ద్వైతం అంటే ఈ దృశ్యమానమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఇంద్రజాలం ఇంద్రజాలం వంటిది ఇంతకుముందుకే మనం ఇంద్రజాల దృష్టాంతం చెప్పుకుంటూ వచ్చాం కదా ఇంతకుపూర్వము ఇది దృష్టి సృష్టివాదానుసారంగా ఆ ప్రథమ అధికారిని పురస్కరించుకొని జాగ్రత్త స్వప్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటే రెండు కూడా ఒకటే జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం లాంటిదే అని ఈ విధంగా నిత్యము అప్రమత్తుడై విచారం చేయాలి అలా చేసినప్పుడు ద్వైత మిథ్య మిథ్యత్వ నిశ్చయం అవుతుంది అని చెప్పాడు అది ఉత్తమాధికారికి దృష్టి సృష్టివాదానుసారంగా ఇప్పుడు ఈ శ్లోకం నుండి సృష్టి దృష్టివాద వాదానుసారంగా మందాధికారికి చింతన పద్ధతి చెప్తున్నాడు ఈ ఇదం ద్వైతం ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇంద్రజాలం ఇదంతా ఇంద్రజాలం వంటిది ఎందుకనంటే అచింత్య రచనాత్వత ఈ జగత్తు యొక్క రచన ఏదైతే ఉందో ఇది అచింత్యముంది అంటాడు అంటే చింతన చేయుటకు అలవి కానిది ఈ జగత్తు ఇలా ఉంది అలా ఉంది అని చింతన చేయడానికి రాదు అనగా అనిర్వచనీయము అని అర్థం ఏది అనిర్వచనీయం ఉంటుందో అది మిథ్యాయే ఉంటుంది అనిర్వచనీయ శబ్దానికి కొద్దిగా నిలబడి చింతన చేయండి బ్రహ్మం కూడా అనిర్వచ్యము అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది జగత్తు కూడా అనిర్వచనీయమే అని చెప్పబడుతుంది మరి ఏది అనిర్వచనీయం ఉంటుందో అది మిథ్యా ఉంటుంది అది సత్యం కాదు ఇంద్రజాలం వలె అని ఇక్కడ చెప్తున్నాడు మరి బ్రహ్మం కూడా అనిర్వచనీయం అంటే అది కూడా ఇంద్రజాలం వలె మిథ్యానా అని శంక కలుగుతుంది ఇక్కడ అప్పుడు అనిర్వచనీయ శబ్దానికి కొంచెం మనం తెలుసుకోవాలి అర్థం తెలుసుకోవాలి కదా శంక ప్రాప్తమైంది కదా బ్రహ్మమునందు ఏ అనిర్వచనీయమున్నదో ఆ అనిర్వచనీయ శబ్దానికి అక్కడ బ్రహ్మమును నిర్వచించి చెప్పడానికి రాదు అంటే చెప్పడానికి రాదు అని అంటే వాక్కుకు విషయము కాదు బ్రహ్మము వాణికి విషయము కాదు యద్వాచానభ్యుదితం ఏన వాక్యభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే ఈ వాక్కు దేన్నైతే చెప్పుటకు కానీ వ్యవహారం చేయుటకు కానీ సమర్థం కాదో కానీ వాక్కు దేని యొక్క సత్తచేత శబ్దమును ప్రకటన చేయుటకు అది ప్రవృత్తమైందో అది బ్రహ్మము అని ఈ విధంగా కేనోపనిషత్తు చెప్తుంది అంటే వాక్కుకు విషయం కాదు అవాంగ్ మనస గోచరం అని అంటారు మరి వాక్కుకు ఎందుకు విషయం కాదు మళ్ళీ ప్రశ్న పడుతుంది వాక్కు చేత ఎందుకు తెలియబడదు బ్రహ్మం అని అంటే అక్కడ వాచ్యతావచ్చేతక ధర్మాలు బ్రహ్మమునందు లేవు విషయం కొంచెము సూక్ష్మం ఉంటుంది గంభీరం ఉంటుంది చాలా అద్భుతమైన విషయము బాగా మననం చేయండి అవాంగ్ మనసు గోచరం అంటే వాక్కుకు విషయం కాదు అందువల్ల అనిర్వచనీయం అన్నాం అంటే వాక్కుకి ఎందుకు విషయం కాదు అని అంటే వచ్చేతక ధర్మాలు అక్కడ లేవు ఇవేంటి స్వామీజీ ఈ ధర్మాలు ఏంటి షష్ఠీగుణక్రియాజాతి రూఢయ శబ్దహేతవ నాత్మన్యన్యతమో నాస్తి తేనాత్మా అభిధీయతే అని అంటూ నైష్కర్మ లోపల శ్రీ సురేశ్వరాచార్య చెప్తారు వాచ్యతావచ్చ ధర్మాలు చెప్తాను విని అంటాడు షష్ఠి అంటే సంబంధము గుణము లభితాది గుణాలు అంటారు ఇంకా శబ్దస్పర్శ రూపరస గంధాది ఇవన్నీ కూడా గుణాలే కదా నైక శాస్త్రం లోపల ఇరవై నాలుగు గుణాలు ఉంటాయి గుణము ఒకటి సంబంధము రెండవది గుణము మూడవది క్రియ నాలుగవది జాతి ఐదవది రూఢి ఈ ఐదు శబ్దహేతవ శబ్దం ప్రవృత్తి అగుటకు హేతువులు అంటే వాచ్యతావచ్చేతక ధర్మాలు అంటే ఈ ఐదు ఎక్కడైతే ఉంటాయో అంటే ఐదు ఒకే వస్తువు నుండి ఉండాలని కాదు ఈ ఐదిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే అక్కడ శబ్దం ప్రవృత్తి అవుతుంది సంబంధము పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అవుతుంది ఏ విధంగా తండ్రి అనే శబ్ద ప్రయోగం ఏందనుకో తండ్రి ఎవరికంటారు చెప్పండి అందరికంటారా తండ్రి అని ఎవరికి కుమారుడు ఉన్నాడో అతనికి తండ్రి అంటాం అంటే ఆ కుమారుని చేత ఇతనికి కదా జన్యజనక భావ సంబంధం ఉంది కదా ఆ సంబంధాన్ని పురస్కరించుకొని ఇతనికి తండ్రి అనే శబ్ద ప్రయోగం చేయబడింది అట్లా గురువు అన్నాం అనుకోండి గురువు అంటే ఎవరికి వాడితే వాళ్ళందరికీ గురువు అంటామా ఎవరికి శిష్యుడు ఉన్నాడో శిష్యుడు లేదా శిష్యులు ఉన్నారో అతనికి గురువు అంటాం అవునా లేదా సరే ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల గురువులు ఉన్నారనుకోండి గురువులకు ఏం కుదవలేదు పోనీ ఏనకైనా ప్రకారమైన శిష్యులు ఉన్నారు కదా ఆ శిష్యులు ఉన్నారు కాబట్టి ఆ శిష్యునికి ఈ గురువుకు బోధ్య బోధక సంబంధం ఉంది అందుకని ఆ సంబంధాన్ని పురస్కరించుకొని గురువు అనే శబ్ద ప్రయోగం ప్రవృత్తి అయ్యింది తెలిసింది కదా సంబంధము ఇక గుణమును పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అవుతుంది కదా ఏ విధంగా ఒక కమలం పుష్పం ఉంది అది ఏ రంగులో ఉంది అని అంటే నీలి రంగులో ఉంది అప్పుడు నీలముత్పలం అనే శబ్దం ప్రయోగమైంది అక్కడ నీలముత్పలం అన్నప్పుడు ఈ నీలం అనేది ఏదైతే ఉందో అది గుణం ఉన్నది రంగు ఒకటి గుణం ఆ గుణమును పురస్కరించుకొని నీలముత్పలం అనే శబ్ద ప్రయోగం అయింది అదేవిధంగా ఉపలక్షణంగా మీరు తెలుసుకోండి ఎర్రని వస్త్రము అంటాం అనుకోండి ఎర్రని వస్త్రము ఆ వస్త్రమును చెప్తూ అక్కడ ఎరుపు రంగును కూడా బోధిస్తుంది శబ్దము ఎరుపు రంగు గల వస్త్రము అన్నప్పుడు అక్కడ గుణమును పురస్కరించుకొని అక్కడ శబ్ద ప్రవృత్తి అయింది క్రియను పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అవుతుంది ఏ విధంగా పాచకుడు అన్నామనుకోండి అంటే వంట చేసేవాడు అంటే వంట చేయుట అనేటువంటి ఒక క్రియ ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి ఆ క్రియను పురస్కరించుకొని అతనికి పాచకుడు అంటాం ఇతడు ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు బోధ చేస్తాడు కదా బోధనారూప క్రియ అతనిలో ఉంది కాబట్టి ఆ క్రియను పురస్కరించుకొని ఉపాధ్యాయుడు అంటాం అర్థమవుతుంది కదా ఇట్లనమాట అందుకని క్రియను పురస్కరించుకొని కూడా శబ్ద ప్రవృత్తి అవుతుంది ఇట్లే ఉపలక్షణంగా మీరు తెలుసుకోండి ఎక్కడెక్కడ క్రియ ఉంటుందో ఆ క్రియను పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అవుతుంది మీరు చూడండి అనుభవంలో చూడండి అట్లే జాతిని పురస్కరించుకొని అయం ఘట అన్నాం అనుకోండి కేవల ఘటం యొక్క బోధ కాదు ఘటత్వ ప్రకారక ఘటం యొక్క బోధ అవుతుంది అంటే ఘటత్వం అనేది ఒక జాతి అట్లా మనుష్యుడు అన్నాం అనుకోండి మనుష్యత్వం అనేటువంటి జాతిని పురస్కరించుకొని మనుష్యుడు అన్నాం కదా లేకపోతే ప్రాణికోట్లు సమానమే కదా పశువులు పక్షులు క్రిమి కీటకాలు ప్రాణికోట్లు అన్నీ సమానమే అందులో ఈ మనుషుడు కూడా ఒక ప్రాణే కాబట్టి మరి వీనికి ప్రాణి అని అనండి ప్రాణి అని అంటే ఏమవుతుంది ఇంకా అన్య ప్రాణుల్లో కూడా అతివ్యాప్తి దోషం పడుతుంది అటువంటి అన్య ప్రాణులు కాదు ఇతడు మనుష్యుడే అని చెప్పాలంటే ఈ మనిషి లోపల మనుష్యత్వ జాతిని ఒప్పుకోవాల్సి వచ్చింది జాతి ఎప్పుడు చెప్పవలసి వచ్చిందంటే ఇతరం నుండి వేరు చేయడం కోసమే జాతిని చెప్పవలసి వస్తుంది అందుకోసమే జాతిని ఒప్పుకున్నారు నైయాయకులు అందువల్ల ఈ జాతి ఏం చేస్తుంది ఇతరం నుండి వేరు చేసి చూపెడుతుంది అంటే పశుపక్షాదులు కాదు ఇతడు మనుష్యుడే అని మనుష్యత్వ జాతి చెప్తుంది ఇతన్ని అందుకని జాతిని పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అట్లే రూఢి పంకజం అన్నామనుకోండి పంకజం అని అంటే అక్కడ మనం ఆ శబ్దం లోపల ఆ అవయవాలను కనుక విడదీసినట్లయితే పంక ప్లస్ జ అంటే జ అంటే పుట్టింది పంక అంటే బురద ఏమి బురద నుంచి పుట్టింది ఏదో అది పంకజం అని ఇట్లా మనం ఒకవేళ ఆ అవయవాలను విడదీసి అర్థం చేసినట్లయితే మరి బురదలో నుంచి పుట్టేటువంటి కప్పలు ఉంటాయి ఇంకా క్రిములు ఏమో పాములు నీటి పాములు ఉంటాయి కదా ఏం ఆయన జలగలు ఇవే ఉంటాయి ఆ బురద లోపల నీటి లోపల మరి ఆ పంకజం అంటే వాటన్నిటి కూడా ఈ పంకజ శబ్దం అన్వయిస్తుంది మరి వాటికి అంటారా పంకజం అని కప్పకంటారా ఎవడన్నా పంకజం అని కంప కప్ప కూడా బురద నుంచి పుట్టింది దానికి పంకజం అంటారా అనరు దేనికంటారు పంకజం అని కమలం పుష్పానికే పంకజం అంటారు అంటే ఇది రూఢి అన్నమాట దానికే అంటారు అంతే ఇంకెన్నో ఉండవచ్చు ఉత్పత్తి అర్థాన్ని పట్టుకొని చెప్తే ఇంకెన్నో వెళ్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కానీ వాటన్నిటిని చెప్పకూడదు ఈ శబ్దం చేత కేవలం కమలం పుష్పమే అది పంకజం అంటారు అట్లా గౌహు అనే శబ్ద ప్రయోగం ఏందనుకోండి గచ్చతీతి గౌహు అని ఇట్లా అర్థం చేయొద్దు గచ్చతి ఇది గౌహు ఏది పోతుందో ఏది నడుస్తుందో అది ఆవు అని అంటే మనిషి కూడా పోతాడు మనిషికి ఆవు అంటావా ఏమి బర్రె కూడా పోతుంది బర్రె కావంటావా గుర్రం కూడా పోతుంది గచ్చతి కదా అన్నప్పుడు గుర్రానికి ఆవంటావా అనం కదా రూఢి దీనికే మాన్ పశు విశేష ఏవ గౌహు కదా ఈ గంగడోలు కలిగినటువంటి పశు విశేషం ఏదైతే ఉందో దానికే ఆవు అని ఇది రూఢి అర్థం అన్నమాట ఇట్లా వచ్చతావచ్చేదక ధర్మాలు ఐదు ఉంటాయి షష్ఠి గుణ క్రియ జాతి మరియు రూఢి ఈ ఐదు అవచ్ఛేదకాల లోపల ఏ ఒక్కటి ఉన్నా కానీ శబ్ద ప్రవృత్తి అవుతుంది ఇవి వాచ్యతావచ్యతక ధర్మాలు అంట ఈ ధర్మాలు బ్రహ్మమునందు లేవు అక్కడ చెప్పుకునేది ఉన్నది మనకు బ్రహ్మమునందు సంబంధం ఉందా అసంగోయం పురుష అని శాస్త్రం చెప్తుంది మహాత్ముల అనుభవం ఉంది ఈ దేహాదిక ప్రపంచానికి ఆ బ్రహ్మవునకు ఏం సంబంధం లేదు ఆత్మకు దీనికి ఏం సంబంధం ఎందుకంటే ఈ దేహాది ప్రపంచం ఉన్నా ఆత్మ ఉంటుంది ఇది లేకున్నా కూడా ఆత్మ ఉంటుంది కదా ఒకవేళ దీనికి సంబంధించిందే ఉంటుంది ఉన్నది అని అంటే మరి ఇది ఉన్నప్పుడు అవి ఉండాలి అవి ఉంటున్నాయా దేహాదిక ప్రపంచం ఉంటుందా ఉంటలేదన్నప్పుడు దీనికి దానికి ఏం సంబంధం లేదు ఆ సంబంధం లేకుండా మరి ఆత్మ ఎందు ఎందుకు ప్రతీతి అవుతున్నాయి ఇవన్నీ అని అంటే ఆధ్యాత్మిక సంబంధం ఆధ్యాత్మిక సంబంధం అంటే వాస్తవంగా ఉన్నట్ట లేదు అందుకని అసంగోయం పురుష అందుకని ఆ బ్రహ్మమునకు దేనితో సంబంధం లేదు యథా సర్వగతం సూక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహ తథాత్మ నోపలిప్యతే చూసారా అసంగమైనటువంటిది ఆత్మ కాబట్టి దానికి సంబంధం లేదు దేనితో సంబంధం అనేది లేదు కాబట్టి సంబంధాన్ని పురస్కరించుకొని అక్కడ శబ్ద ప్రవృత్తి జరగదు మరి ఆత్మ ఎందు ఏం గుణాలు లేవు సత్వరజతమ గుణాలు సాంఖ్యులు చెప్పినట్టుగా అవి లేవు అదేం గుణ అని చెప్పినట్టు వ్యాకరణాలు చెప్పినట్టుగా వ్యాక వైయాకరణలు చెప్పిన అవి లేవు గుణం అంటే మరి నైయాయకులు చెప్పేటువంటి ఇరవై నాలుగు గుణాలు అవి లేవు ఆత్మయందు అలా వాళ్ళు చెప్తారనుకోండి ఏమి ఆత్మయందు విశేష గుణాలు ఉంటాయని చెప్తారు కానీ వేదాంతం ఒప్పుకోదు వేదాంత అనుసారంగా ఆత్మకు ఎలాంటి గుణాలు లేవు అశబ్దమ స్పర్శ అరూపమవ్యయం తతారసం నిత్యమగంధవచ్చయత్ శాస్త్రం చెప్తుంది దానిలో శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏవి కూడా లేవు ఎలాంటి గుణాలు లేవు అది నిర్గుణం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం చూడు సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఇవన్నీ ఏం చెప్తున్నాయి శాస్త్రంలో ప్రమాణాలు ఉపనిషత్తులు నిర్గుణం బ్రహ్మ బ్రహ్మలో గుణం లేదు అందుకని బ్రహ్మ గుణం ఉందా బ్రహ్మకు గుణం లేదు తెలుస్తుంది కదా గుణహీనుడు బ్రహ్మ అందువల్ల గుణమును పురస్కరించుకొని ఎట్లా నీలముత్పలం అనే శబ్దం ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అట్లా గుణమును పురస్కరించుకొని బ్రహ్మనందు శబ్ద ప్రయోగం ఆ శబ్ద ప్రవృత్తి అవుతుందా అంటే కాదు ఎందుకంటే గుణమే లేదు క్రియ ఉందంటావా క్రియ లేదు నిష్క్రియం కదా అని చెప్పబడుతుంది అందువల్ల ఆ క్రియ లేదు కాబట్టి క్రియను పురస్కరించుకొని కూడా శబ్ద ప్రవృత్తి జరగదు జాతి ఉందా ఏమైనా బ్రహ్మకు జాతి అంటే అనేక అనేకానుగతం ఉండాలి అనేకమైనటువంటి వ్యక్తులు వ్యక్తులు అంటే వస్తువులు ఇప్పుడు అనేకమైన గో వ్యక్తులు ఉన్నాయి అదొక గోవు ఇదొక గోవు ఇదొక గోవు ఇట్లా వేల కులది లక్షల కులది గోవులు ఉన్నాయి ఆ గోవులు అన్నిట్లో వ్యాపించి అనేకానుగతం ఒక ధర్మం ఏది జాతి ఉంది మరి అట్లా బ్రహ్మలు అనేకం ఉన్నాయా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన ఒడిచిపోయిందా ఇంకా రెండవ వస్తువే లేదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇప్పుడు ఒకే ఒక వస్తువు ఉంది రెండవది లేదన్నప్పుడు ఇంకా జాతి ఎలా చెప్పగలం అందులో బ్రహ్మనందు ఒకే వస్తువులో జాతి చెప్పకూడదు చెప్పరాదు అందుకని బ్రహ్మనందు జాతి లేదు జాతి అంటే అయ్యే బ్రాహ్మణ క్షత్రియ వైశస్సు ఇత్యాది అనుకుంటారేమో మీరు అవి అవి కూడా చెప్పండి అవి కూడా లేవు అక్కడ జాతి అంటే వాళ్ళు చెప్పరు నయ్యాయకులు అట్లా అంటే నిత్యం అనేకానుగతం అనేటువంటి ఒక ధర్మం ఒకే ఒక ధర్మం ఉంటుంది దానికి జాతి అంటారు దానికి సామాన్యమని కూడా అంటారు ఆ సామాన్యంలో మళ్ళీ అపరం పరం అని ఈ ప్రకారంగా రెండు విధాలుగా ఉంటుంది ఇప్పుడు ఏ ప్రకారమైనటువంటి జా జాతి అక్కడ లేదు ఎక్కడ బ్రహ్మ ఉన్నందు అందుకని జాతిని పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి కలుగదు తర్వాత రూఢి బ్రహ్మనందు ఏ విధమైనటువంటి రూఢి శబ్ద ప్రయోగం కూడా లేదు అందువల్ల ఈ వచ్చతావచ్చతక ధర్మాలు దాని ఎందు లేనందువలన వాకు ప్రవృత్తి అక్కడ కాదు వాక్కు ప్రవృత్తి కాదు కాబట్టి వాక్కు విషయం కాదు అందుకని నిర్వచించి చెప్పడానికి రాదు కాబట్టి అనిర్వచనీయం ఎవరు బ్రహ్మం ఇది అనిర్వచనీయ శబ్దానికి అర్థం ఇంత వ్యాఖ్యానం ఉంటుంది ఎందుకంటే మనము పాఠం చెప్పుకునేటప్పుడు అనేకమైన వేదాంతానికి సంబంధించిన పారిభాషిక శబ్దాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్క శబ్దాన్ని అక్కడ నిలబడి విచారం చేయాలంటే ఒక్కొక్క దానికి కనీసం పావు గంట అరగంట పడుతుంది మరి దాన్నే చెప్పుకుంటా మనం ఉంటే అసలైన విషయం ఇప్పుడు చూడు మనం నూట డెబ్బై నాలుగో శ్లోకం చెప్పుకోవడానికి మనం ఇప్పుడు ఉపక్రమించినాం ఇప్పుడు ఈ అనిర్వచనీయ శబ్దం లోపలనే మన క్లాసు పోతుంది ఇదేమవుతుంది అని అంటే ఇది అప్రాసంగికం అనిపిస్తుంది కదా సరే మంచి విషయమే యోగ్యమే మంచి తెలుసుకోవాల్సిందే కానీ మన ప్రకృత విషయాన్ని వదిలిపెట్టి అప్రకృతమైనటువంటి విషయాన్ని పట్టుకున్నట్లు అవుతుంది ఇది ఒక దోషం పడుతుంది ప్రకృత అని అప్రకృత ప్రసంగ అనేటువంటి దోషం పడుతుంది అందుకనే నేను ఎక్కువగా ఎన్నో శబ్దాలు మనకు ఎదురవుతాయి పారిభాషిక శబ్దాలు అందుకని వాటి అన్నిటినే విడిపించుకుంటూ పోను ముఖ్యంగా మన శ్లోకాలు ఏం చెప్పుకుంటామో అది ముందు పోవాలి గ్రంథం మన మన గ్రంథం ముందు పోవాలి అనే ఉద్దేశంతో నేను చెప్తూ పోతూ ఉంటాను కానీ ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్తున్నాను వినండి నందు అనిర్వచనీయ శబ్దం ప్రయోగం అవుతుంది అయితే ఈ శబ్దం అనిర్వచనీయ శబ్దం యొక్క అర్థం ఇట్లా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా మరి జగత్తునందు కూడా అనిర్వచనీయ శబ్దం ప్రయోగించబడుతుంది దీనికి మిథ్యా అని అర్థం చేయాలంటారు అంటే ఏమన్నట్టు అంటే దీని యొక్క లక్షణం చూడండి అనిర్వచనీయ శబ్దం అంటే ఈ జగత్తుకు సంబంధించినటువంటి అనిర్వచనీయ శబ్దం యొక్క లక్షణం ఈ విధంగా ఉంది సత్సే విలక్షణ్ బాధయోగ్యు అసత్సే విలక్షణ్ స్వరూపవాన్ ఇది అనిర్వచనీయ శబ్దానికి లక్షణం కంఠస్థం చేసుకోవాలి సామాన్యంగా మన విద్యార్థులందరికీ కూడా కంఠస్థం ఉంది ఈ విషయం ఎందుకంటే మనం విచార చంద్రోదయము మరియు విచార సాగరము మొదలైన గ్రంథాలను కూడా అవలోకనం చేస్తూ వచ్చాం ఈ లక్షణం అక్కడే ఉంది ఇక్కడ విచార సాగరంలో పండిత్ పీతాంబర్జీ టిప్పణంలో చెప్పాడు సత్సే విలక్షణం బాధయోగ్యము సద్విలక్షణమై ఉండి బాధయోగ్యం ఉంటుంది అసద్విలక్షణమై ఉండి స్వరూపవాన్ ఉంటుంది అంటే దీని అర్థం ఏంది సత్ కంటే విలక్షణము అన్నప్పుడు వెంటనే మనకు స్మృతి పథంలోకి ఏమొస్తుంది సత్తు కంటే విలక్షణము అసత్తు ఉంటుంది ఇంకేముంటుంది అని అంటాం మనం కానీ అలా కాదు సత్తు కంటే విలక్షణము అసత్ అని ఇక్కడ అర్థం చేయకూడదు సత్తు కంటే విలక్షణం అంటే బాధయోగ్యము అంటే అధిష్టాన జ్ఞానమైన తర్వాత ఇది బాధ అయిపోతుంది మిథ్యాత్వ నిశ్చయము అయిపోతుంది అది లేనే లేదని తెలిసిపోతుంది ఎప్పుడైతే అది లేనే లేదని తెలిసిపోయిందో మిథ్య అని తెలిసిపోయిందో బాధ అయిందో అప్పుడు అది సత్ కాదు అందుకని సత్ కంటే విలక్షణం ఉన్నది ఉదాహరణకు రజ్జునందు భ్రాంతి చేత మనకు పాము యొక్క భ్రాంతి అయిందనుకోండి భ్రమ అయింది ఆ పాము అనిర్వచనీయం ఉంది అది సత్యము కాదు మరేమనగా సత్ కంటే విలక్షణం ఉంది అంటే ఆ రజ్జు యొక్క జ్ఞానం చేత అది బాధ అయిపోతుంది మిథ్యత్వ నిశ్చయం అయిపోతుంది కదా ఈ సర్పం ఏదైతే ఇంతవరకు ప్రతీయమానమైందో ఇది వాస్తవం కాదు సత్యం కాదు అని బాధ చేశాం మిత్యత్వ నిశ్చయం చేశాం మరి అసత్ అంటామా ఆ సర్పానికి అసత్ అసత్ అంటే స్వరూపహీనుకు అసత్ కయ్యే దేనికి స్వరూపమే లేదో దానికి అసత్ అంటారు ఉదాహరణకు వంద్యాసుతుడు గొడ్రాలి కొడుకు గొడ్రాలు కొడుకు అనేవానికి ఏమైనా స్వరూపం ఉందా చెప్పండి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు కాళ్ళు చేతులు ముక్కు నోరు మొదలైన ఇవన్నీ అవయవాలున్నాయి నీకు స్వరూపం ఉంది ఒక ఆకారం ఉంది వంద్యాసుతునికి ఏమైనా ఆకారం స్వరూపం ఉన్నదా లేదు కదా అందుకని వాడు స్వరూపహీనుడు అటువంటి స్వరూపహీనమైనటువంటి పదార్థాలకు అసత్ అంటారు ఆకాశ పుష్పం అనండి నరశృంగము మూషక శృంగము గర్భ శృంగము కూర్మ రోమము ఇవన్నీ కూడా అసత్ పదార్థాలు వీటికి స్వరూపం లేదు ఏ యుగం లోపల కూడా వీటికి స్వరూపం లేదు ఉండబోదు అందుకని ఇవి అసత్ పదార్థాలు మరి ఇప్పుడు ఈ రజ్జు ఎందు ప్రతీయమానం అవుతున్నటువంటి సర్పము లాగా స్వరూపము లేనిదై ఉందా అలా ఉన్నట్లయితే నీకు భయకంపాదులు ఎందుకు కలిగినాయి నాయన పరుగులు తీసావు చెమటలు పడుతున్నాయి ఆడ ఉందనే అనుకున్నావు కదా కనపడింది కదా నీకు స్వరూపం చేత స్వరూపం చేత అనిర్వచనే ఉత్పత్తి అయిందని కనపడుతుంది అందుకని లాగా లేదు ఇది కనపడుతుంది స్వరూపవాన్ ఉన్నది అందుకని అసత్సే విలక్షణ్ స్వరూపవాన్ దీనికి అనిర్వచనీయం అంటారు ఇప్పుడు చెప్పండి సత్ కంటే విలక్షణము బాధయోగ్యము అసత్ కంటే విలక్షణము స్వరూపము గలది దీనికి అనిర్వచనీయం అందరు ఇది అనిర్వచనీయ శబ్దానికి అర్థం ఇది జగత్తు ఎందు అన్వయిస్తుంది ఈ జగత్తు కూడా ఎలా ఉంది సత్తు కాదు కదా అధిష్టానమైనటువంటి బ్రహ్మజ్ఞానం చేత ఏమవుతుంది బాధ అయిపోతుంది అందుకని సత్ కంటే విలక్షణము బాధ యోగ్యం ఉంది అంటే బాధించుటకు యోగ్యం ఉంది మరియు అసత్ కంటే విలక్షణం వంద్యాసుతం లాగా లేదు స్వరూపహీనం లేదు జాగ్రత్త ప్రపంచం మనకంతా స్పష్టంగా కనపడుతుంది వ్యవహారం చేస్తున్నాం అర్థక్రియాకారిత్వం జరుగుతుంది ఇందులో ప్రయోజనం సిద్ధిస్తుంది భోజనం తింటే ఆకలి తీరుతు ఆకలి తీరుతుంది నీళ్ళు తాగితే దప్పిక తీరుతుంది అనేకమైనటువంటి అర్థక్రియాకారిత్వం కనపడుతుంది మనకు వైద్యానికి దీనికి అసత్ అంటావా స్వరూపం చేత ఉంది ఇలా సుఖము దుఃఖము కలుగుతున్నాయి అన్నప్పుడు స్వరూపం చేత ఉంది లేదని ఎవడన్న అంటాడా దీనికి స్వరూపమే లేదని అంటాడా అన్నాడు అందువల్ల ఇది అసత్ అసత్తు వలె కాదు అసత్ కంటే విలక్షణం అంటే స్వరూపవాన్ అందువల్ల ఆ నిర్వచనం కదా సత్ కంటే విలక్షణము బాధయోగ్యము అసత్ కంటే విలక్షణము స్వరూపము గలది అందువల్ల ఇది అనిర్వచనీయము చూసారా ఇప్పుడు అనిర్వచనీయం అనేది శబ్దం ఒకటే కానీ బ్రహ్మనందు ప్రయోగించినప్పుడు వేరే అర్థం ఉంటుంది మరి జగత్తునకు ప్రయోగించినప్పుడు వేరే అర్థం ఉంటుంది అందుకని ఈ శబ్దాన్ని సావధానంగా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మం కూడా అనిర్వచనీయమంటాము జగత్తును కూడా అనిర్వచనీయం అంటాము మరి జగత్తును మిథ్య అన్నప్పుడు అనిర్వచనీయం ఏది ఉంటుందో అది మిథ్య అంటే మరి బ్రహ్మం కూడా అనిర్వచనీయం కాబట్టి అది కూడా మిథ్యానేనా అనే శంక కలిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చింతన చేసిన ప్రకారంగా బాగా మళ్ళీ మననం చేయండి బాగా దృఢ నిశ్చయం చేసి పెట్టుకోండి మనసులో మళ్ళీ శంక రాకూడదు మరి ఇప్పుడు శ్లోకాలకు పోదాం నూట డెబ్బై నాలుగు శ్లోకంలోనికి పోదాం అచింత్య రచనాత్వత అన్నాడు ఇది అచింత్య రచనం అంటే మనసు చేత రచించడానికి రాదు వాక్కు చేత చెప్పడానికి రాదు అవాంగ్ మనస గోచరం ఇట్లా అట్లా అని ఊహించి చెప్పడానికి రాదు అదే ఇప్పుడు ఇంద్రజాలం అనే దృష్టాంతం ఇచ్చాడు కదా ఇంద్రజాలిక పదార్థాలను ఏం సత్యములు అంటావా పోనీ అసత్యములు అంటావా కాదు అసత్యములు అంటామంటే వంద్యాసుతంలాగా అవి స్వరూపం లేకుండా లేవు అవి స్వరూపం చేత మనకు కనబడుతున్నాయి వాటిని చూసి ఆనందిస్తున్నాం మనం అందుకని అసత్ కంటే విలక్షణము స్వరూపం కలిగి ఉన్నాయి ఆంధ్రజాలిక పదార్థాలు మరి సత్యములందామా అందామా ఎప్పటికి ఉంటాయి అందామంటే అట్లా ఉండవు ఆ చూసే పూర్తికి ఉంటాయి తర్వాత లేవు మరి ఆ ఐంద్రజాలిక పదార్థాలు ఏ విధంగా అచింత్యములు ఉన్నాయి ఊహించ శక్యం కాదు మరి ఇట్లా అట్లా అని నిర్వచించి చెప్పడానికి రాదు అందుకని అనిర్వచనీయులు అట్లే ఈ జగత్తు కూడా ద్వైత ప్రపంచం కూడా అచింత్య రచనాత్వత ఇది ఈ ప్రకారంగా అవిస్మరత అంటే జ్ఞాని పురుషుడు ఎవరైతే ఉన్నారో మరువనివాడు అవిస్మరత అంటే మరువనివాడు అంటే ఏం మర్చిపోలేదు అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నట్టు ఈ ద్వైత ప్రపంచము ఇది ఇంద్రజాలం వంటిది అచింత్య రచనాత్మకము వాస్తవం కాదు మిథ్య ఉంది అని ఈ విధంగా ఎల్లప్పుడూ అనుసంధానం చేసేటువంటి వాడు ఈ అనుసంధానాన్ని మరువని వాడు అతడనమాట జ్ఞాని ఈ జ్ఞానికి ఈ విధమైనటువంటి జ్ఞానం ఉండి ఉండగా ప్రారంధ భోగం కలగడానికి ఏమి హాని అంటాడు కావా హాని ప్రారంధ భోగత ప్రారంధ భోగాన్ని అనుభవించడానికి ఏమి హాని ఉంది ఇటు తత్వజ్ఞానం కూడా ఉంది మరి ప్రారంభ భోగం కూడా కలుగుతూ ఉంది కదా ప్రారంభానుసారంగా ప్రాప్తమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు భోగం కూడా కలుగుతుంది ఏమి హాని ఉంది అంటే తత్వజ్ఞానము ప్రారంధ భోగానికి ప్రతిబంధకం కాదు ప్రారంధ భోగము తత్వజ్ఞానానికి కూడా ప్రతిబంధకం కాదు రెండు ఏకకాలం లోపల ఈ జ్ఞానిలయం జ్ఞానియందు ఉండుట సంభవిస్తుంది అని నూట డెబ్బై నాలుగో శ్లోకానికి అర్థము దానికి టీక చూడండి ఇదం ద్వైతం అనగా భోగ్య జాతం శ్లోకంలో ఇదం ద్వైతం అని ఉంది ఇదం ద్వైతం అంటే ఏమని తెలుసుకోవాలి ఈ భోగ్య జాతం శబ్దాది విషయాత్మకమైనటువంటి సంపూర్ణ జగత్తు తీసుకోండి ఇదంతా కూడా ఇంద్రజాల ఇంద్రజాలం వలె మిథ్య అని తెలుసుకోవాలి ఇక్కడ మధ్యలో ఈ శబ్దాన్ని నివేశం చేయలేదు రామకృష్ణుల వారు ఇదం ద్వైతం అనగా భోగ్యజాతం మిథ్యా ఇంద్రజాలం వలె మిథ్యా అని ఈ మిథ్యా అనే శబ్దం ఇక్కడ మధ్యలో నివేశం చేయాలి అప్పుడే ఇది అనుమాన ప్రయోగం అన్నమాట ఇదం ద్వైతం అనేది పక్షం అంటే భోగ్యజాతం ఏదైతే ఉందో ఇదంతా పక్షం అందులో మిథ్యాత్వం ఇది సాధ్యం దానికి హేతు శ్లోకంలో చెప్పాడు అచింత్య రచనాత్వత అని అంటూ అచింత్య రచనాత్వాత్ ఇది హేతు దృష్టాంతం ఏది అంటే ఇంద్రజాలవత్ మిథ్య మిథ్య అనేది ఇక్కడ పెట్టాడు లాస్ట్కు పెట్టాడు అక్కడనే పెట్టుకోవాల్సింది ఇక్కడ పెట్టాడు సరే పర్వాలేదు మిథ్యాత్వం ఇక్కడ సాధ్యం ఉన్నది ఈ అనుమాన ప్రయోగంలో సాధారణంగా అనుమానంలో పక్షము సాధ్యము రెండు కలిపి ప్రతిజ్ఞ అంటారు సాధ్య విశిష్ట పక్షబోధక వచనం ప్రతిజ్ఞ మరియు హేతువు దృష్టాంతం ఇట్లా మూడవయవాలు చెప్పుకోవచ్చు వేదాంతులు మూడవయవాలు ఒప్పుకుంటారు పంచావయవమేమో నైయాయకులు ఒప్పుకుంటారు అప్పుడు మనకు ఇప్పుడు మనకు అవసరం లేదంతా ఏం అయితే ఇప్పుడు ఇదం ద్వైతం ఇది పక్షము మిథ్యా ఇది సాధ్యం ఇంతవరకు ప్రతిజ్ఞావాక్యం అచింత్య రచనాత్వాత్ ఇది హేతు ఇంద్రజాలవత్ ఇది దృష్టాంతం ఇది యుక్తి అంటారు అనుమాన ప్రయోగం అని కూడా అంటారు అదే చెప్పినాడు ఇక్కడ యుక్త్యా అంటే ఇది యుక్త్యా అంటే ఈ అనుమాన ప్రయోగం చేత అనుసంధాయ అవిస్మృత విదుష ఈ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనుమాన ప్రయోగం వలె దాని అనుసారంగా ఈ యుక్తి చేత అతడు అనుసంధానం చేస్తూ చేస్తూ దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఏమని ఇదం ద్వైతం భోగ్యజాతం మిథ్యా అచింత్య రచనాత్వాత్ ఇంద్రజాలవత్ అని ఇట్లా పక్కా నిశ్చయం చేసుకున్నాడు ఇది మర్చిపోడు కళలో కూడా మర్చిపోడు అనమాట అవిస్మరత విదుష తత్వ అనుస్మరణను మరిచిపోనటువంటి జ్ఞాని పురుషునికి ప్రారబ్ధ భోగత అంటే ప్రారబ్ధ సుఖ సుఖదుఖయో అనుభవేన ప్రారబ్ధ ఫలభోగం ఏది దుఃఖాలు కదా ప్రారంధానుసారంగా విషయాలను ప్రాప్తం చేస్తుంది ఆ విషయాల వల్ల ఇతనికి అనుకూల విషయాలైతే సుఖం కలుగుతుంది ప్రతికూల విషయాలైతే దుఃఖం కలుగుతుంది అందుకని సుఖ దుఃఖములకే భోగం అన్నాం ఈ భోగములు ఏవైతే ఉన్నాయో ఆ భోగం చేత మరి తత్వజ్ఞానానికి ఏం విరోధం లేదు మిథ్యాత్వ అనుసంధానస్య కావా హాని కదా ఈ సుఖదుఖాన్యతర సాక్షాత్కార రూప భోగమునకు ప్రారంధ రూప భోగమునకు మరియు మిథ్యత్వ అనుసంధానమునకు లేదా తత్వజ్ఞానమునకు ఏం విరోధం లేదు కాబట్టి ఏమి హాని ఉంది ఇక్కడ రెండింటికి విరోధం ఉంది కదా మరి జ్ఞానికి ప్రా ప్రారంధానుసారంగా భోగం ఎలా సంభవిస్తుంది అని శిష్యుడు శంక చేశాడు కదా ఏమీ విరోధం లేదు తత్వజ్ఞానం ఉంది భోగం కూడా కలుగుతుంది అందుకని తత్వజ్ఞానం చేత భోగంనకు విరోధం లేదు హాని వా శబ్దాత్ మిథ్యాత్వ అనుసంధానైన వా భోగస్య కా హాని ఇట్లా ఉల్టా తెలుసుకోండి వా శబ్దం వికల్పం అన్నమాట తత్వజ్ఞానంకి భోగానికి విరోధం లేదు లేదా భోగానికి తత్వజ్ఞానానికి విరోధం లేదు అటు నుంచి ఇటైనా తెలుసుకోండి ఇటు నుంచి అటైనా తెలుసుకోండి తత్వజ్ఞానం ఉంటే భోగానికి ఏం విరోధం లేదు భోగం ఉంటే తత్వజ్ఞానానికి ఏం విరోధం లేదు అందుకని రెండు అతనిలో సంభవించుతున్నాయి అని రామకృష్ణుల వారు చెప్పారు ఇక్కడ అచ్యుతరాయల వారు చాలా అద్భుతంగా చింతన చేశాడు తెలుసుకుందామా ఓన్లీ రేపు తెలుసుకుందాం సమయం అయింది ఓం సహనావతు సహనో భునక్తు सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओ शांति शांति शांति